పిండ బ్రహ్మాండంబులు రెండును ఆ రెంటిలోని రెండహములు ఈ ఖండములు నాలుగు గూడి బగు ఎరుకరూపు కనరామా తండ్రి ఇది తెల్పిన ఘనుడే తల్లిదండ్రి ఖండాఖండములుగా కనిపించే ఎరుకనే దండీదనేటి ఉద్దండుల కలనైనా కనరామా తండ్రి ఇది దిల్పిన ఘనుడే తల్లిదండ్రి